తాండవ కలిసే తాండవ కలిసే పరదేశరుదే ಶಿವನು ತಾಂಡವ ಕೆಳೆದಂತೆನೆ ಸಸಿಗಳ ಮಸ್ತದ ಮೂಲ ಬದಿತ ಮುಗವಿ ಬೂದಿ ಬೂದಿ ಸಸಿಗಳ ಮಸ್ತದ ಮೂಲ ಬದಿತ ಮುಗವಿ ಬೂದಿ ಬೂದೆ ಸಸಿಗಳ ಮಸ್ತದ ಮೂಲ ಬದಿತ ಮುಗವಿ ಬೂದಿ ಬೂದೆ ವಿಷಮುಗಳ ಮೂಲು ಮಿತ ಮಿದ ಮಿದ ಮಿದ ಮಿದ ಮರೆಯ మిట మిడ మిడ మిడ మిడ మెరయ తాండవ ಕಲ್ಪನೆ ಪರಮೇಶ್ವರನೇ ಸಾಂಬ ಶಿವುಡು ತಾಂಡವ నీ కల్పనే శిఖములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా కాలములో మూడవ తన్ను ముఖములో మున్నేటి కన్నా ముఖములో మూడవ తన్ను సుగ సుగ స్ఫటిక చమాలలు నిగ నిగ నిగ నిగ నిగ మెరయ తాండవ వేలి పరమేశ్వరుడు శ్రీ సాంబదివుడు తాడవకేణిదల్పేణి సరస్వతి డగ పురందరుడు ఏడవోద సరస్వతి వీడగ పురందరుడు హణోద హరి మృదంగము వాయింపగ దివిది వీధిని దిగితగయనటు హరి మృదంగము వాయింపగ దివిది కాండ భజనే పరమేశ్వరుడే అంబదివుడు కాండ భజనే దల్కనే రామాదేవి గీతము పాడగ కమలాజుడు తాళము వేయగ రమాదేవి గీతము పాడగ కమలాజుడు తాళము వేయ ఉమాదేవి కలువు నగరుడు పరి పరి పరి పరిభితములుగా తాండవం పరమేశ్వరుడు సీతాంబ శివుడు తాండవ జాతి దేవేంద్రమునులు దేవత గంధర్వ స్త్రీలు దేవాతి దేవేంద్రమునులు దేవత గంధర్వ స్త్రీలు భావమున ಬೆಳದು ಬುಜುನು ಬಳಿ ಬಳಿ ಬಳಿ ಬಳಿ ದಯರದು ಭಾವಮುನ ಬೆಳದು ಬುಜುನು ಬಳಿ ಬಳಿ ಬಳಿ ಬಳಿ ದಯರದು ತಾಂಡ ಬಳಿ ಸಲ್ತನೇ మరుడు చేదాంబ శివుడు తాండవ జగదోడో కొంబుర మీ తెగ జటాజూటమును చిరమున మెరయగ మారదుడు కొంబుర మీత జటాజూటమును చిరమున మెరయగ మారదుడు కొంబుర మీత జటాజూటమును చిరమున మెరయ త్రిశూలంబుతో త్రిప్పుతు వరుడు తదిం తదిం తదిం తది తెగ ఎనుకు ತ್ರಿಶೂಲಂಕುತ ತಿಪ್ಪುತು ವರುಡು ತದಿ ತದಿ ತದಿ ತದಿ ತೆಗೆಯನು ತೂತಾಂಡವ ಹೇಳುವಂತೆಲ್ಲ ಪರಮೇಶ್ವರುಡು ತೀ ಸಾಂಬತಿಯುಡು ತಾಂಡವ ಕೇಳಿದಲ್ಪನೆ గౌరీదేవి జగములు ఏలగ గంగాదేవి గదులే పారగ గౌరీదేవి జగములు గంగాదేవి మరునే పార అడిడు అడియుడు విజ్ఞముగాడను విజ్ఞమూగాడను హరడు విఘ్నేశ్వరుడు అడియుడు తిరుగగా విజ్ఞమూగాడను హరడు పాండవ పరమేశ్వరుడు సీతాంబరుడు పాండవ